ఇప్పుడు మన్మోహన్ సింగ్ గారిని వీళ్ళందరూ చూస్తూ ఉంటారు మేము మాట్లాడు గా ఉంటాడు ముఖంలో కూడా ముఖంలో ఉద్రడం తెలియదు తీసుకురావడం తెలియదు ముఖం చూస్తే ఆయన ఏమీ తెలియదు పాకిస్తాన్ వాళ్ళు ఏదో చేశారంటే అలా ఉంటాడు ఆయన ఇప్పుడు పాకిస్తాన్ ని ఖండిస్తున్నాడా లేకపోతే మౌనంగా ఉన్నాడా కాముగా ఉన్నాడా ఏమి తెలియదు మౌనంగా ఉంటుంది ఆరు నెలల తర్వాత మనకి చేసి చేస్తూ ఉంటారు వీళ్ళందరూ ఆయన పోలుస్తూ ఉంటారు వచ్చిన ఆయన మాట్లాడతారు అద్వానీ గారు తెగ పూడ్చాడు ఆయన ఆరు నెలలు పూడ్చాడు మాట్లాడారు ఆరు నెలలైనా ఒక్క రోజు మాట్లాడాడు మాట్లాడితే అద్వానీ గారు చాలా శ్రమించుకున్నారు తర్వాత వాళ్ళిద్దరూ ఒకరిని ఒకరు కలుసుకున్నప్పుడు ఎలక్షన్ హడల్లో ఏదో అనుకున్నాం మళ్ళీ కలుసుకుని అలా ఉంటారు అందరూ సహనశక్తి కలిగి ఉంటారు ఊరికే బడబడా వాడుతూ వీడు వాడిపించి వాళ్ళు వీళ్ళు అలా ఉండదు సహించడం అజ్ఞానం చేసుకోవాలి మళ్ళీ మంత్రం విషాసహిర్హాస్య ప్రజాభవతి వీడి సంతానం కూడా అలాంటి వాళ్ళు ఈ అధిక బలం వీడు విశ్వాసహి ఎంతటి కష్టాన్నైనా అవమానాన్నైనా నిందావచనములైనా సహించి ఊరుకుంటాడు వీడి సంతానం కూడా అలాగే ఉంటారు అంటే తండ్రికి తగ్గ కొడుకున్నట్టుగా వెళ్ళిపోతారు సంతానం కూడా ఏమిటండి అధిక ఫలం ఎందుకు వచ్చింది అలా అధిక్యం వచ్చింది కదా ఉపాసన చేసిన వాడికే కాకుండా వాడి సంతానం దానికి కారణం చెప్తున్నారు అగ్నిమాహుల్యాద్ విద్యుత్ ఉపాసనలో ఫలబాహుల్యం వచ్చింది విద్యుత్తులు అనేకంగా ఉంటాయి అలాగే అగ్నిలో అనేకత్వం ఏమిటి అనేక మూడు అగ్నులు ఉంటాయి దానవృత్తి ఆహవనీయము దక్షిణ మూడు అగ్నులు ఉంటాయి మూడంటే అనేకం ఎప్పుడైతే అగ్నులలో అనేకత్వం ఉండదో అగ్నుల యొక్క ఉపాసనకు వచ్చే ఫలములు కూడా అనేకత్వం ఉంటుంది కాబట్టి వీటి సంతానానికి కూడా ఆ లక్షణం అబ్బుతుంది ఇది ఉపాసన తర్వాత సమోవాచార్యేవాయ మప్సు పురుషమేవాహం బ్రహ్మోపాసే మళ్ళీ గాంధుడు అప్పుడు ఆయన అలా చెప్పుకుంటూ వస్తున్నాడు విడిచిపెట్టకుండా నేను ఇంకొక పురుషుణ్ణి కూడా ఉపాసన చేస్తాను అదేవరు అప్సు పురుష అప్పుల అప్పులు అంటే నీళ్ళు జలంలో అర్థం సంస్కృతం కదా అనుకో వెంకటరమణకి తెలుసు అప్పులు అంటే జలములు అని ఆయన ఈ పుస్తకం అంటాడు చాలా సూర్యుడు ఉదయిస్తూనే అప్పు తీసుకుంటాడు తీసుకుంటాడు కదా ఒకడు అప్పులు రావుంటాడు అప్పారావు అప్పులు అప్పారావు ఎప్పుడో పొద్దున్నే ముప్పై చాలా బాగుంటుంది ముడుపుడు పెట్టినవాడు సో పొద్దున్నే ఒక ఆయన దగ్గరికి వెళ్ళి వంద రూపాయలు అప్పి ఉంటున్నాడు అందుకే సూర్యుడు వేయిస్తాడే ఉదయించుకునే అప్పేమి కొంచెం లేట్ గా నేను అడగద్దా అంటే చూడు సూర్యుడు ఉదయించుకోలే అప్పు మనం తీసుకుంటాడా సూర్యుడికి దండం పెట్టి అర్ఘ్యప్రదానం చేసి ఆయన చేసినట్టే నేను కూడా అప్పు తీసుకుంటున్నాను అప్పు అంటే జలము ఒక అర్థము తెలుగు అర్థం అప్పు సో ఈ అంశం అప్పుల ఏ పురుషుడు కలడో ఆ పురుషుల్ని నేను ఉపాసన చేస్తున్నాను బ్రహ్మగా సహోవాచాజాతు శత్రు అప్పుడు వెంటనే అజాత శత్రువు మళ్ళీ ఈయన ఈయన మామూలే మామైతస్మిన్ సంవదిష్ట చాలా చాలు ఇంక మీరు ఏం చెప్పలేదు ఎందుకంటే ప్రతిరూప ఇది వై అహమేతముపాసే ప్రతిరూప అనే విశేషణము గల దేవతగా ఈ జలముల ఎందని పురుషుణ్ణి నేను ఉపాసన చేస్తున్నాను అవి మీరు గమనించండి నేను చెప్పే ప్రయత్నం చేశానండి ప్రతి సందర్భంలోనూ దేవుడికి సంబంధించి మతానికి సంబంధించిన ప్రతి సందర్భంలోనూ నదీ స్నానం చేస్తాం మనం కుంభమేళ అనండి పుష్కరం అనండి లలిత అనండి విధంగా తీర్థయాత్రకు వెళ్ళానంటే అసలు దేవుణ్ణి దర్శించడం కంటే కూడా ముందు ఫస్ట్ నదీ స్నానం ఎక్కడ గంగ కనపడితే స్నానం చేసే దేవతం స్నానం చేయకుండా వదిలిపెట్టాం మానసరోవరం వెళ్ళి స్నానం చేసి వస్తాం అమ్మో ఎంత కష్టం స్నానం చేయడం అయినా స్నానం చేసి వస్తాం ఇంకా తిరుపతి వెళ్తే ఆ పుష్కరిణి అనేది ఉంటుంది కన్వీనియంట్ గా లేదు అయినా కూడా వెళ్ళి మనం వెళ్ళి స్నానం చేస్తాం అక్కడ ఒక చెరువు ఆ చెరువులో నీళ్లు ఈ మధ్యకాలంలో తిరుపతి దేవస్థానం వాళ్ళు ఏదో ఒక మెయింటైన్ చేసుకుంటున్నారు ఏం మెయింటైన్ చేసినా చెరువులో నీళ్ళలో స్నానం అంటే కొంత ఇబ్బందితో కూడిన విషయం అయినా కూడా చేస్తారు చక్ర స్నానం అంట ఆ చక్రం పట్టుకుని మొత్తానికి అప్పులు ఉంటాయండి సర్వత్రా అప్పుల యొక్క ప్రమేయం వీళ్ళు అనుకుంటారు వెంకటేశ్వర స్వామి చక్రం అనుకుంటారు అది ఏమి కాదు అది అప్పుల యొక్క ఉపాసన అప్పుల యొక్క పురుషుడు వీళ్ళు ఉపాసన కుంభమేళ అంతా కూడా అప్పుల యొక్క ఉపాసన ఆ పురుషుణ్ణి ప్రతిరూప అనే విశేషణము గలవాడుగా నేను ఉపాసిస్తున్నాను అని నేను ఇది అసలు ఈ ఉపనిషత్తులలో ఉండే విజ్ఞానం అంతా క్షత్రియుల దగ్గర ఉంది బ్రాహ్మణుల దగ్గర ఉంది కాదు చూడండి గాంధీయుడు బ్రాహ్మణుడు అజానుశత్రు క్షత్రి కాదు నోరు విప్పడానికి లేదు అగ్ని పురుషుడు అనగానే టకటకటంగా మొత్తం విశేషణాలన్నీ చెప్పుకొస్తున్నాడు ఏం మాట్లాడతారు ఇంకా ఆయన అన్ని తెలుసు ఫైనల్గా గా నాకు నాకు తెలుసుకున్నవన్నీ అయిపోయినా దీని పైమాట్ నీకు తెలుసునా అని అడుగుతాడు అనుకుంటాం చూద్దాము అవును తెలుసు ఆయన నాకు అని అడుగుతాడు అయితే ఆయన సిగ్గుపడతారు ఎందుకంటే ఆయన క్షత్రియుడు రాజ్యాధికారం చేసుకునే వాళ్ళు కూర్చుని పాఠాలు చెప్పి అలవాటు ఆయనకి ఎక్కడ ఉంటుంది ఇప్పుడు రైల్వే డ్రైవర్ ఉన్నాడనుకోండి ఆయన కూర్చుని పాఠం చెప్పుకుంటే పాఠాలు చెప్తాడైనా రైల్వే డ్రైవింగ్ చేసినాయినా కాబట్టి సందర్భం ఉండాలి కదా అయినా కూడా సందర్భాన్ని కల్పించుకుని పాఠాలు చెప్తాడు చూద్దాము ఈ జ్ఞానం శక్తి లేదు ఉపనిషత్తులు అంతా మీకు అదే కనుకుంటుంది వెరీ ఇంట్రెస్టింగ్ ప్రతిరూపుడు అనే విశేషణతో ఉపాసన చేస్తున్నట్టు ఆయన ఎవరిని అప్పు అప్పుల ఎందరి పురుషుడు ఎవరండి ప్రతిరూప అంటే ఏమిటి భాష్యకాలు చెప్తారు అప్పుల ఎందు తన శరీరంలో రక్తము ముందు హృదయాకాశం ముందు ఒకే దేవత అని ఉపాసన ఆ దేవతకి విశేషం ఏమిటో తెలిసిన ప్రతిరూప విశేషం ఏమిటంటే ఈ విశేషణానికి అర్థం ఏంటి అనురూప అనురూపముగా ఉండువాడు అని విశేషం అనురూప అంటే శృతి స్మృత్య శృతి స్మృత్య ప్రతికూల సత్యం ఏదైతే ఉంటుందో దానికి వ్యతిరేకి కాదు సత్యాన్ని వ్యతిరేకించదు సత్యాన్ని వ్యతిరేకించకూడదు మనం చెప్పిన దాంట్లో తప్పు ఉందనుకోండి ఎందుకు వాళ్ళు చెప్పిన దాంట్లో తప్పు ఉప్పు ఉందనుకోండి మనకి అహంకారం ఉన్నప్పుడు తప్పు నాదే ఉప్పు అని దబాయించి ఎదుటివాడిని నోరు నొక్కే ప్రయత్నం చేస్తారు అలా ప్రతివాడు కూడా అలా చేసుకుంటాడేమో మనం తెలియదు అలా చేస్తారు తప్పు మనలో తప్పు ఉంటే ఎదుటివాడిలో ఉంటే దండం పెట్టేయాలి నాదే అన్నా నువ్వు అదేవిధంగా శృతి స్మృతి వాటిల్లో సత్యాన్ని బోధించినటువంటి సందర్భంలో దానికి అనుకూలంగా ఉండాలి తప్ప ప్రతికూలంగా ఎందులో ఉండకూడదు అటువంటి శృతి స్మృతులలో బోధించినటువంటి సత్యములకు అనుకూలముగా ఉందా అనే లక్షణం వీడికి అబ్బుతుంది ఈ అప్పులలో ఉపాసన చేస్తున్నారు అప్పులో ఉపాసన ఎలా చేస్తారో అప్పులు అప్పులు అలా చేస్తారనో నది స్నానము అది కూడా పవిత్రంగా చేస్తారు ఒకప్పుడు నదీ స్నానము చాలా పవిత్రంగా భావన చేయబడేది ఇప్పుడు ఆ పరిస్థితి ఇప్పుడు నదీ స్నానం ఏం చేస్తారు నదులు మీరు నదీ స్నానం చేసి మీరు చరిత్రోమైసం మొదలైనటువంటి బలమైన యాంటీబయాటిక్స్ మూడు రోజులు కోర్సు మొదలుపెట్టి నదీ స్నానం చేసి మూడు రోజులు కంటిన్యూ చేయాలి ఏం జరుగుతుంది నదీ స్నానం అంటే ఇమ్యూనిటీ ఉన్న వాళ్ళకి పర్వాలేదు కానీ కొంచెం ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళు కంగారు విధిస్తాను నేను మా స్వామిజీ ఒక ఆయన ఉన్నారు ఆయన అంటారు నది స్నానం అక్కడికి వెళ్ళి అది నదే అదే నది బాత్రూమ్ లో వస్తుంది స్నానం చేయండి అదే నదిగా హరిద్వార్లో ఉన్న నదే బాత్రూమ్ లో వస్తుంది కాదు నేను అక్కడికి అంటే నీకు రోగం వస్తే కానీ నీకు సంతోషం కలగదా పోయి అలా ఒక ఆయన అమెరికా నుంచి నేను ఋషికేష్ లో ఆరు మాసాలు బెంగాళీ జన్మలో ఉండి ఈశ్వరుని ఆరాధించుకుని వస్తాను అని అమెరికా నుంచి వచ్చాడు శ్రద్ధకు పెంచుకోవాలి వారం రోజులు కాకుండా వాపసు వచ్చేసాడు ఏమో అప్పుడే వచ్చేసిన ఏంటంటే ఇన్ఫెక్షన్ వచ్చిందండి మూడు రోజులు గంగా స్నానానికే రోగం వచ్చింది ఇంకా నేను అక్కడ ఉండలేకపోయినా వచ్చేసాను ఈ రోజుల్లో అలాగా జనాభా పెరగడం జనము నీటిని ఇంటి చదువుకోవాలనే జ్ఞానం లేకపోవడం తర్వాత అప్పుల దేవుడు ఉంటాడు అనే జ్ఞానం లేకుండా దేవుడు లోపల గర్భగుడిలో అక్కడ ఆ విగ్రహంలోనే ఉంటాడు తప్ప ఇంకెక్కడో ఉండడు అనేటువంటి ఒక మూర్ఖత్వం సమాజంలో గట్టిగా ఉండడం ఆ విగ్రహంలో ఉంటాడు అప్పులలో ఉండడు స్థానంలో ఉండడు విగ్రహంలోనే ఉంటాడు అని ఈ విధమైనటువంటి కొన్ని దోషాల వల్ల అప్పులు బాగా కలుషితమైపోయింది అందుకోసం స్నానం చేయడానికి వీలవుతుంది లేకపోతే అప్పుల ఎందుకు ఈశ్వరుని ఆరాధించాలి మన హిందూ ధర్మంలో చాలా మౌలికమైన స్థాయిలో ఉన్నది మీరు ఏ పని చేసినా ముందు అప్పులతోటే ప్రారంభం అప్పులు ఏం అసలు ఏ పని ఏ పని ఎందుకంటే అప్పులు ఆ ఉపాసన చేసేవాడు నదీ స్నానం అది చేసేవాడు ఆ శాస్త్రంలో చెప్పిన విషయాలకు అనురూపంగా ఉంటాడు సహజంగానే అలా ఉంటాడు ఇక ఫలం ఈ ఉపాసన యొక్క ఫలాన్ని సూచిపెడుతుంది మంత్రం ఏకమేవముపాస్తే ప్రతిరూపం ఐవైనముపగచ్చతి అదో ఫలం ఈ విధంగా ఎవరైతే ఉపాసన చేస్తాడో వాడికి ఆ ఉపాసనకి తగ్గట్టుగా ఉంటుంది ఫలం వీడి దగ్గరికి వచ్చేవాడు వీడికి అనురూపంగా తగ్గట్టుగా ఉంటాడు తప్ప తల్లకిందులుగా ఉన్నాడు ఈ తూర్పు వాడు పడమదని వాడు రాడు ఈ చూపుపడితే పడితే అవును అని వాడు వస్తాడు చూద్దాం మనిషిగా నిర్వహిస్తారు అది ఫలం నా ప్రతిరూపమథో ప్రతిరూప స్మాజాయతే ఒక కొడుకు ఆ కొడుకు ఎలా ఉంటాడంటే అప్రతిరూపుడుగా ఉండదు అంటే కొడుకు మీద ప్రయాణ లోపం ఉంటుందో వాడు పెద్దవాడై చెప్పిన మాట వినడం మానేసి అంతవరకు ఉంటుంది వాడు చెప్పిన మాట వినడం మానేసిన వెంటనే ఆ ప్రేమలో అప్పుడే విఘాతం వచ్చేస్తుంది తర్వాత ఈ రోజుల్లో పిల్లలు పెద్దలు చెప్పినట్టుగా వింటారనే రూల్ ఏమి పెద్దలే చెప్పకుండా ఉండిపోతే ఎందుకంటే చెప్తే ఎలా ఉంటుందంటే కారు లాగకూడదు లాగితే తెలియదు రాకుండా అలా వదిలేస్తే దాని స్ట్రెంగ్త్ ఎంత అన్నది పరీక్ష చేయకూడదు దాని ఎంత స్ట్రెంగ్త్ వర్క్ చేస్తే పుట్టుకుపోతుంది కాబట్టి దాన్ని పుత్రుడు అప్రతిరూపుడుగా ఉండడు వీడికి పుట్టే పుత్రుడు ప్రతి రూపుడుగా ఉంటాడు వీడు మహావిద్వాంసుడు అనుకోండి పండిత పుత్ర హాండ వీడికి పుట్టే పుత్రుడికి మనకి ఓనామాలు రాకపోతే అప్రతిముడే పుట్టున్నారు వీడు ధర్మబుద్ధి గలవాడు అనుకోండి పుట్టిన పుత్రుడికి ధర్మబుద్ధి లేదనుకోండి వాడు అధర్మంలో ఉంటాడు తాగుబోతులాగా తయారై అధర్మంగా ఉన్నాడు అనుకోండి అప్పుడు అప్రతిముఖుడు అని అలాంటి కొడుకు వీడికి పుట్టదు వీడికి ప్రతిముఖుడే పుడతాడు చాలా గొప్ప ఉపాసన ఎందుకంటే గృహస్థుడికి పెద్ద వరం పొద్దు మాట సామాన్యమైన వరం కాదు భాష్యకారులు ఫలాన్ని చెప్తున్నారు ఫలం కర్తరూపం శృతి స్మృతి శాసనానురూపమేవాముపగచ్చతి ఆత్మోపి అది ఫలం వీడికి వీడి దగ్గరకు వచ్చే సర్వము మనుషులు కాదు వస్తువులు కాదు వీటి దగ్గరికి వచ్చేవన్నీ కూడా శృతులు స్మృతులు శాస్త్రములు చెప్పిన వాటికి తగ్గట్టుగా నిత్యమైనవే వస్తాయి తప్ప ఇక ఇతరములైనవి ఏవి రావు అదో ఫలం మంచి మనం మంచి వాళ్ళే వస్తాము సత్పురుషులే వస్తాము పండితులే వస్తాము వస్తువులు కూడా శాస్త్ర విరుద్ధములైన వస్తువులు ఏమీ రావు యోగ్యములైన వస్తువులే వీటి దగ్గరికి వస్తాయి ఇది ఒక ఫలం అంతేకాదు ఇంకా ఉంది ఫలం అన్యచ్చ ఇంకా బలమేమంటే అస్మాత్ ధావిధ ఉంటే పుత్రులు కూడా వీడి యోగ్యతలన్నీ కలిగి ఉంటారు ఎందుకంటే దేవత అప్పుల ఎందు రక్తమునందు కూడా ఉందిగా అదే దేవత హృదయమునందు హృదయా పుత్రులు జాయితే నా హృదయం నుంచి పుట్టేవాడు అని మనం కాబట్టి పురుషులు కూడా వీరికి అనురూపంగానే ఉంటారు అదే ఉపాసన యొక్క ఫలం దగ్గర ఉన్నది ఉపాసనలు ఎవరి దగ్గర లేదు చిత్రమైన ఉపాసన చెప్తున్నారు ఈ ఉపాసన ఏమిటంటే మీరు మీ కని విని ఉండదు దేవాలయాల్లో అద్దాల మేడ ఉపాసన ఉంది ఎందుకురా దేవాలయంలో అద్దాల మేడ ఉంటుంది అద్దాల దేవుడు ఏమంటే ఆ తర్వాత దేవుడికి అర్థం చూపిస్తారు దేవుడికి అర్థం చూపించి ఆ అర్థంలో మళ్ళీ వీళ్ళందరూ తమ ముఖాలను చూసుకుంటారు ముందు దేవుడికి అర్థం చూపిస్తారు దర్పణం దర్శయాలి అని ఏదో మంత్రం ఉంది మంత్రం ఆ మంత్రంలో ఏదో ఆదర్శమంలో ఏదో మాట ఉంటుంది దాని గురించి ఒక ముక్క పట్టుకుంటే దానికి దీనికి కనెక్షన్ ఇచ్చి ఆదర్శం ఏదో మంత్రం చెప్పేసి కటక కటకాను ఏవయం ఆదర్శే పురుష ఏదో మంత్రం చెప్పి దర్పణం దర్శయాన్ని ఆయన దగ్గర ఒక దర్పణం పెట్టుకుంటాడు దర్పణానికి ఒక కాదు ఆ కాడ బంగారంతో చేయిస్తారు తిరుపతిలో అయితే ఆ దర్పణం కింద రేపు కూడా బంగారమే కానీ వజ్రాలు వైడూర్యాలు పెడతారు పని ఏమీ లేదు ఆ దర్పణం ఇలా వెంకటేశ్వర స్వామి చూపిస్తాడు చూపించి తీసేస్తాడు ఇప్పుడు ఆ దర్పణం పవిత్రమైంది ఎలా చూసుకుంటాడు అందరికీ చూపిస్తాడు ఇక్కడ ఉపాసన ఏమిటంటే ఈ టెంపుల్స్ లో అన్ని చేయండి అది జాగ్రత్తగా తెలుసుకోవాలి దాని సిగ్నిఫికెన్స్ ఇప్పుడు దేవుడు దర్పణంలో తన ముఖం చూసుకున్నాడో లేదో కానీ మీరు చూసుకుంటారు దేవుడికి అగరబత్తీలు బాగున్నాయో లేదో తెలియదు కానీ మీకు బాగుంటాయి దేవుడికి నైవేద్యం ఆయన ఏం తిన్నాడో ఏం తిన్నాడో సినిమాలో అయితే ఆ నైవేద్యం ఒక సినిమాలో ఏం చేస్తారంటే వడలు పెడతారు తిరుపతి వడలు ఎవరైనా తినగలరా అసలు ఇనొప్పళ్ళు ఉంటే తినాలి మామూలు వాళ్ళు ఎవరు తింటారు ఎందుకంటే అది రాళ్ళు నవ్వుతున్నట్టు ఉంటుంది రుచి కూడా రాళ్ళు నవ్వుతున్నట్టే అది ఏమి పదార్థం ఎవరు చెప్పండి అది తినదంతా వస్తుందా లోపల అదే నైవేద్యం పెడతారు అది నైవేద్యం పెడితే వెంకటేశ్వర స్వామి ఏం చేస్తారో గుంటల కింద పెడతారు పెద్ద నైవేద్యం అవే నీకు చూస్తారు నీకు చూసినప్పుడు వీళ్ళు ఇలా చేయడం వాడ అది నైవేద్యం అదే నైవేద్యం అంటే తిన్నామని కాదు అర్థం నైవేద్యం అంటే మేము ఇంకో ఈ పదార్థాలు తయారు చేసామయ్యా అదే స్వామి ఇవన్నీ మేము భుజించబోతున్నాము పూజించబోయే ముందు నీకోసారి నివేదిస్తున్నాను నివేదించడం అంటే తెలుగు లేదు ఆయన తెలుగు చేస్తారు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం మర్యాద పూర్వకంగా ఇన్ఫర్మేషన్ అయ్యా మహాత్మా మరి మేము కృష్ణ ఇంకెప్పుడు ఒక తీసేది అలాగనమాట లేదంటే ఆయనే తినేస్తానని కాదు మన కోసం ఈ ఆదర్శం కూడా మన కోసం మీరు ఆదర్శం ముందు నిలబడి ఆదర్శం ఉంటే అర్థం ఆ పదం కూడా సంస్కరించలేదు అర్థముందు నిలబడి ఆ నిలబడ ఎదుర్కొన్నా కనబడే ప్రతిబింబం చూసారా ఆ ప్రతిబింబమునకు పరమాత్మ చైతన్యం కలదు అని ఉపాసన ఉపాసన సహోవాచదాయమాదర్శేష ఆదర్శము అంటే రిఫ్లెక్టింగ్ మీడియం అని అంటే ప్రతిబింబాన్ని చూపించేటువంటి ఒక అవతారం వస్తువు ఆదర్శయ పేరులో అలా వచ్చిన పేరు ఆ ఆదర్శం ముందు ఏ పురుషుడు ఉన్నాడో పురుషుడు ఎవరు ఉంటారు అంటే ప్రతిబింబం ఆ ప్రతిబింబమును అధిష్ఠించి ఉన్న చైతన్యం కాన్షియస్నెస్ లేదే ప్రతిబింబం మాత్రం ఎలా తెలుస్తుంది అది పురుషుడు అంటే ప్రతిబింబ జ్ఞానం ఉంది కదా జ్ఞానం అంటే చైతన్యం అది పురుషుడు ఆ పురుషుణ్ణి నేను పరబ్రహ్మగా ఉపాసన చేసుకున్నాను సహోవాజాజాత శత్రు అజాత శత్రు కూడా తెలుసాయి కనీసం ఇదేనా తెలియకుండా ఉంటుందేమో ఏం అది తెలుసు మామైకస్మిన్ సంవధిష్ట ఇంకా మీరు చెప్పదండి ఈ పురుషుణ్ణి ఈ ఆది ఆదర్శ పురుషుణ్ణి నేను చక్కగా ఉపాసన చేస్తున్నాను విశేషం విశేషం ఏమిటంటే రోజిష్ణు ప్రకాశించే స్వరం స్వభావము తర్వాత ఆదర్శ పురుషుడు మరి చక్కగా ప్రకాశిస్తూ ఉంటాడు కదా వెళ్ళిపోతూ ఉంటాడు ఆదర్శ పురుషుడు ఇది కొంచెం పెద్దలా అక్కర్లేదు ఈ పురుషుణ్ణి నేను ఉపాసన చేసుకున్నాను అప్పుడు భావాన్ని వస్తాను భాష చూసి మరొక ఆదర్శే సాగస్వభావే అన్యత్ర ఆద్యే సర్వశుద్ధి స్వాభావ్యే ఏకాదేవత ఈ ఉపాసన అర్థం నుండి అర్థమే కానక్కర్లా నున్నని ప్రసాద స్వభావం అంటే నున్నని రిఫ్లెక్ట్ చేసే స్వరూపం కూడా తలపు ఫలితాలు కూడా ఉండగా ఇప్పుడు ఇది ఉందనుకోండి ఇది కొద్ది గొప్ప ప్రసాద స్వభావం ఉన్నగా రిఫ్లెక్ట్ చేసుకో కానీ దీనికి ప్రసాద స్వభావం దీనికి ఏమీ లేదు ప్రసాద తెలిసిందండి ఆయన శంకర్లో ఒక విషయాలు ఇది ఆరు లేదు నేను ఆన్ చేశాను శంకర్ ఇంకో దృష్టాంతం చెప్తున్నారు ఖడ్గమునందు ముఖం కనబడుతుంది కత్తి వెలవెల వెలిసిపోయే కత్తి ఈ క్షత్రియులు ఉండే కత్తి అజాత శత్రువు క్షత్రియులు ఆ కత్తిలో ఏముంటారు అయితే మీ ఒంటిలో పాత్ర కూడా మీ ముఖం కనబడుతుంది అలా కూడా తీసుకోవచ్చు మొత్తం అధ్యతనే కత్తి నాయని చెప్పి అజాతశత్రువుకి కత్తి బాగా తక్కువ తెలుస్తుంది ప్రసాద స్వభావం ఉన్నగా ఉండి రిఫ్లెక్ట్ చేసేటువంటి స్వభావం మరియు ఏదైనా సరే నిజానికి కేరళ నుంచి కొన్ని అర్థాలు వస్తాయి అర్థం అంటే గాజుతో చేసిన అర్థం కాదు మెటల్ అర్థం మెటల్ని బాగా ఉన్నగా తయారు చేస్తారు మెటల్ అది మడల్ దాన్ని మీరు సొంతలో వరకులో తీసుకుంటే అర్థం ఇంతవల్ల దాన్ని సామర్థం కాబట్టి మెటల్ కూడా చక్కగా పాలిష్ చేసినట్లయితే ప్రతిబింబం అటువంటి దాన్ని ఆ ప్రతిబింబ చైతన్యం నుండి దేవత ఈశ్వరుడు అదే ఈశ్వరుడు హృదయంలో ఉంటాడు హృదయం అర్థంలా ఉండాలి మళ్ళా హృదయం అర్థంలా ఉండాలంటే హృదయంలో రజోగుణం ఉందనుకోండి అంత ముడి తమోగుణం అంటే బ్లాక్ తారు చూసేసినట్టే ఇది తమోగుణం ఏమీ అర్థం కాదు మందంగా ఉంటాడు అలా కాకుండా సత్వగుణం ఉంటే ఎలర్ట్గా ఉంటాడు స్వచ్ఛమైన హృదయాన్ని కాలుష్యం లేని హృదయం అంటే రాగద్వేషాలు అవి లేకుండా ప్రసన్నంగా ఉంటాడు ఆ హృదయంలో ఆ ప్రసన్నతగా అధిష్టానంగా దేవత ఆ దేవతే బయట అర్థం ఉన్నది ఎందుకనే మా వాళ్ళు అర్థం పగల పట్టకూడదు అంటారు అర్థం పగిలితే అదేదో అమంగళమైన అయినట్టుగా ఎందుకంటే అర్థంలో దేవుడు ఉన్నాడని ఒక విశ్వాసం వచ్చింది కాబట్టి చిన్నపిల్లలకి అర్థం చూపించాలి ఎందుకంటే దానివల్ల వారి మనస్సుకి ఉపయోగం కలుగుతుందని దానికి దీనికి సంబంధం లేదు ఆ కారణం వేరే ఉంది మొత్తానికి అర్థం పగలకూడదు అనే శ్రద్ధ పూర్వం వాళ్ళు గోడకి ఫిక్స్ చేసేసి వాళ్ళు గోడలో ఫిక్స్ చేసి తర్వాత కొంతమంది ఈ చీరలకి అర్థం పెట్టుకుంటారు లో వ్యాలిటీ లో అర్థం ఎలాగా ఉంటుంది అర్థం ఎప్పుడు గుర్తిస్తాం అర్థం ఉపాసన ఈ అర్థంలో ఉన్నది నేనే ఉపాసన అది ఉపాసన ఎవరు దేవత కాబట్టి ప్రకాశిస్తూ నా హృదయంలో కూడా అదే అర్థం కలుస్తుంది తస్యావిశేషణం ఆ దేవతకి విశేషం ఏమిటండి రోజిష్ణు నివృత్తి స్వభావ ప్రకాశించే స్వభావం ఎప్పుడు అలా వెలిగి వెలిసిపోతూ ఉండడం అది దాని స్వభావం ఫలం కూడా దానికి తగ్గట్టుగానే ఉంటుంది మంత్రం ఒకసారి చూద్దాం ఎవడైతే ఈ విధంగా ఆ అర్థంలో ఉండే పురుషుడు ఉపాసన చేస్తాడో వాడు ఏమవుతుంది రోజిష్ణురుహవతి వాడు కూడా చక్కగా ప్రకాశిస్తాడు అది ఉపాసన అదే ఫలం అని మీరు నేను అనొచ్చు కానీ కావాల్సిన వాడు ఎవడో ఉంటాడు ఇప్పుడు ఒక ఆయన ఒక ఆయన కలిశారు ఆయన హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకుంటున్నాను నేను వెళ్ళి హెయిర్ లేకపోతే వరం కదా ఉన్న హెయిర్ ఉండే సంస్కారం అనిపించింది వరం కదా ఎందుకు నీకు ఇది అని నేను అంటే అలా ప్రిమెచ్యూర్ గా బాల్డ్ అయిపోతే ఎలాగండి అని అన్నాను అంటే నేనన్నాను మీరు ఒక టెన్నిస్ టెన్నిస్ దాంట్లో డెవిడెంకో అనే ఒక రష్యన్ ప్లేయర్ ఒకటి it's very good tennis player అప్పట్లో world number three baseline tennis game లో చాలా బాగా ఆడి వాళ్ళ కొద్ది ముందులో అతని తల ఎప్పుడైనా చూడండి బాల్ ఎదుగుతుంది ఈ కామెంటేటర్స్ అందరూ అన్నారు ఎవిడెంకో ఇది very good player of course ఇది హెడ్ ఇస్ బాల్ ప్రిమి చూపులే but that doesn't mean anything is a great player కాబట్టి మీరు కూడా ఎవిడెంకో లాగా ఇంకా నీళ్ళు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కావాలా అది నేను అలాగే నన్ను ఆయన ఎలా అనుకోకపోవచ్చు రోజు నా ముఖం బాగా ప్రకాశిస్తూ ఉండాలి తొమ్మిదిలో ముగ్గు నా జుట్టు ఎర్రగా నల్లగా ఉండాలి ఆయన అనుకోవచ్చు ఏమిటి ఎవరిచ్చేవాడిది కాబట్టి లోకంలో అనేక మనస్సులు ఉంటాయి అటువంటి సంస్కారం కలిగి అటువంటి నా ముఖం స్వభిల్లాలి అనేటువంటి అభిప్రాయం గల వాళ్ళు ఉపాసన చేసినట్లయితే వాడు భవతి అని ఉపాసనా ఫలం తర్వాత ఇంకా ఉంది రోజిష్ణుర్హాస్య ప్రజా భవతి సంతానం కూడా ప్రకాశించే స్వభావము గలదీయమును చాలా బాహుల్యం ఎందుకని అర్థాలు అనేక ఉంటాయి ఒకటే కాదు అర్థం ఉండేది ఆదర్శ బాహుల్యాలు ఉంది ఆదర్శమే మీ ఇంట్లో అర్థమే కాదు ఎక్కడ అర్థం చూసినా అది అది మీరు భావన చేస్తారు కనుక సంతానానికి కూడా ఆ ప్రకాశించే స్వభావం వచ్చేస్తుంది ఇక్కడ పాయింట్ ఏమిటంటే ఈ ఉపాసన ఎవరు చేశాడు ఎవడు ప్రకాశించాడు అనేది కాదు పాయింట్ పాయింట్ ఏమిటంటే మీరు ఏ రకంగా ఉపాసన చేస్తే ఆ భావన వస్తుంది కాబట్టి జాగ్రత్త హెచ్చరిక హెచ్చరిక చేస్తున్నా హెచ్చరిక చేయలేదని అనుకోకండి ఉపాసన చేసే ముందు ఆలోచించుకుని మరీ ఉపాసన ఎందుకంటే ఉపాసన ఏం చేస్తుందంటే మీ ఇన్నర్ కెమిస్ట్రీని మార్చి పాడచ్చు ఉపాసనలో బలం ఫిజికల్ గా ఏమీ అవదండి ఫిజికల్ గా ఏమవుతుంది ఇప్పుడు మీరు గుండె ఈ గుండె ఏమవుతుందో అంటే కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలి కంపల్సరీ గుండెనా మరొకట ఏదో అయినప్పుడు చూస్తున్నాను సంగతి అది నేను చక్కగా దర్జాగా ఉండిపోతే మీరు ఆరోగ్యంగానే ఉంటుంది కోపం వచ్చినప్పుడు ఎలా ఉన్నప్పుడు ఇబ్బంది ఆ దుఃఖంలో అప్పుడే మొదలపడే అంటే మొండిగా ఉండమని నా అభిప్రాయం కాదు అది ఒకప్పుడు కొంత ఉపాసన అంటే తన గురించి తనకి ఉండే భావన ఒక ఉన్నత స్థాయిలో ఉండాలి అలా బెదిరించుకుంటూ పోతుంది ఏదో ఒకటి అవుతుంది ఏమవుతుంది ఏదో ఒకటి అవుతుంది పోలీసు వాళ్ళు ఉంటే ఏమవుతుంది హార్ట్ ప్రాబ్లం వస్తే వాళ్ళు పుణ్యాత్మ కింద వెళ్తారు అనాయాసం ఇంట్లో విద్యార్థులు అలా అయితే అప్పుడే చూడొచ్చు అయితే ఇప్పటి నుంచి దానికోసం గుర్తుంటున్నాం కాబట్టి ఉపాసన మీరు హృదయాన్ని ఉపాసించుకుంటూ కూర్చున్నారనుకోండి రోగం రోగం రోగం రోగాన్ని ఉపాసన చేస్తే రోగం వస్తుంది రోగం లేదు ఏం లేదన్నారనుకోండి రోగం ఉండదు నిజంగా చాలా ముఖ్యం ఉపాసన ఉపాసన కరెక్ట్ గా ఉండాలి ఫలంచత దేవా ఫలం కూడా ఉపాసనకి తగ్గట్టుగా వస్తుంది रोचनाधारबाहुल्यात् ఫలబాహుల్యం రోచన అంటే ప్రకాశం ప్రకాశానికి ఆధారాలు ఎన్ని ఉంటాయి అనేక ఉంటాయి అర్థమే కనుక అర్థం ఉంది ఇంట్లో ఉండే గింజలన్నీ కూడా ప్రకాశిస్తాయి తర్వాత ఇంకో ఫోటోలు ప్రకాశిస్తాయి కత్తి కథాలు ఉంటే ప్రకాశిస్తాయి అనేక ఉన్నాయి యోచన దీప్తికి ఆధారం కాబట్టి దాన్ని బట్టి ఫలము కూడా అధికంగా ఉంటుంది ఏమిటి ఆ ఫలబాహుల్యము అంటే ఈ సంతానానికి ప్రకాశం వస్తుంది ఇంకా ఉంది ఫలం అథోన్నిగచ్చతిగోచతే అంతేకాదండి ఈయన ఎక్కడికి వెళ్తే అక్కడ ఈయన చుట్టూ ఎంతమంది చేస్తే అంతమందిలో ఈయనే అందరికంటే ఎక్కువ అద్భుతంగా ప్రకాశిస్తూ ఉంటారు ఈయన చాలా మెరిసిపోతూ ఉంటాడు పది మంది ఉన్న చోట ఈయన వెళ్తే మిగతా పది మంది కూడా ఈయన ముందు వెలవెలబోతారు ఈయనే వాళ్ళందరికంటే గొప్పగా ప్రకాశిస్తారు ఇది ఉపాసన యొక్క చాలా మంచి గాంధీ ఇంకా కంటిన్యూ చేస్తున్నారు సహోవాచ పశ్చాత్ శబ్దో మూదేవి ఏకమేవాహం బ్రహ్మోపాసే ఇది ఉపాసన మనిషి నడిచి వెళ్తుంటే వెనకాల నుంచి శబ్దం వస్తుంది శబ్దం వస్తుంది అది అది దానిలో పరిగెడుతూ ఉంటే వీడు ముందు పరిగెడుతూ ఉంటాడు పరిగెడుతూ ఉంటే వెనకాల నుంచి దాని దాని దాని శబ్దం గాలి వలన పుట్టే శబ్దం అది దాంట్లో రాసింది ఇవన్నీ రాసినప్పుడు జాగ్రత్తగా పరిశోధించి రాసిన మాటలే ఏదో గాలి వలన రాసింది జాగ్రత్తగా అది పూర్వం అంటే ఎందుకంటే ఉపనిషత్తులు ఉండే మంత్రాలు భాష్యకారులు ఒక ముక్క అంటారు టీకాకారులు మోస్ట్ ఇర్రెస్పాన్సిబుల్ గా రిజర్వ్ చేస్తారు హిందీ టీకాంత ఇర్రెస్పాన్సిబుల్ అంటే ఆయన ఏమి ట్రాన్స్లేట్ చేయడు అలా దాన్ని కప్పగంతు వేసేస్తారు అంటే ఒక్క విసరి కష్టంగా వస్తే నువ్వు ప్రత్యయాలు ప్రదేశం అయితే విశ్వవిద్యాలయానికి గారి టీకా మనకి సహకారాన్ని తీసుకుని పెద్ద ఉపకారం అలానే పరిష్కారములు అంటారు ఆ విధంగా పరిష్కారం చేసి ఆ పుస్తకం తయారైంది దాంట్లో పరిష్కారాలు ఉంటాయి అంటే మీకు మంత్రం చూసి భాష్యం బుద్ధికి తోచని క్లిష్టమైన విషయము సూక్ష్మమైన విషయము ఆ పుస్తకంలో మీకు సో ఈ మీరు వెళ్తుంటే వెనకాల నుంచి గాలి నుంచి శబ్దం వస్తుంది వీళ్ళు వెళ్తుంటే వెనకాల నుంచి శబ్దం వస్తుందండి ఏదో శబ్దం వస్తుంది జం ఇవ శబ్దాలు వస్తూ ఉంటాయి గాలి శబ్దాలు ఆ శబ్దమును వీడు వింటాడు ఇది ఆ శబ్ద రూపంగా ఉండే ఆత్మ పరమాత్మ చైతన్యమే బ్రహ్మ అని ఉపాసిస్తాడు మౌనమే ఉపాసన చాలా చిత్రమైన ఉపాసన సహోవాచాజాత శత్రు అభిప్రాయం ఏంటంటే అగ్నిన్నా పడుతున్నాడు అప్పులన్నా పట్టుకున్నాడు సూర్యుడన్నా పట్టుకున్నాడు చంద్రుడన్నా పడుతున్నాడు ఇవన్నీ ప్రసిద్ధములైన ఉపాసన కొంత అప్రసిద్ధములైన లోతుల్లోకి వెళ్లి ఉపాసనలు చెప్తే దొరుకుతాడేమో అని ట్రై చేస్తున్నాడు అర్థంలో ఉపాసన అది నాకు తెలుసు అయితే ఇది నేను తెలిసేమో చూద్దాం నడిచి వెళ్తుంటే రకాల గాలి చప్పుడు ఉంటుంది ఆ చప్పుడు బ్రహ్మాన్ని ఉపాసిస్తున్నాడు అది కూడా నాకు పైగా విశేషణాలు కూడా వాసుడి అహమేతముపాసే అశుభో అంటే ప్రాణం అంటే బయట గాలి చెప్పడవుతుందంటే అదే గాలి మనం పీల్చుకుంటాం మనం ప్రాణాన్ని నిలబెట్టి అదే కాబట్టి అశుభు అనే విశేషం అనే గుణముతో ఆ పురుషుడిని నేను ఉపాసన చేస్తున్నాను అని చెప్పాడు జ్ఞానశుద్ధుడు భాష్యకాలం చూద్దాం ఎంతం గచ్చంతం అంటే పరిగెత్తుతున్నాను అనుకోండి ఎంతో కొంత శబ్దం గాలి శబ్దం రావాలంటే పరిగెత్తాలి యహ ఏవ అయం శబ్ద పశ్చాత్ పృష్ఠత వీడు విసులుగా చకచకా నడుస్తుంటే ఏదో ఏదో వెళ్ళిలోనూ వాటిలోనూ వీళ్ళందరూ భక్తులను పట్టు విషయాలు వేసేసుకుని జర జర జరలు ఆడుతూ ఇంకోటి చేస్తున్నారు ఆ శబ్దం వేగంగా నడుస్తాయి నడవలాగా ఏదో అనారోగ్యం చేసేవాడు అలా శబ్దం రాదు కాబట్టి ఇక్కడ కొంచెం వేగంగా నడవడం అనేది మనం పరిగణన కూడా తీసుకోవాలి తీసుకుంటే వెనకాల నుంచి శబ్దం పుట్టుకొస్తుంది ఆ మీరు మనస్సు పెట్టే కానీ ఆ శబ్దాన్ని వినలేదు కానీ అలా ఏకాగ్రంగా మనసు పెడితే వినొచ్చు ఆ శబ్దము ఉండేటువంటి పరమాత్మ చైతన్యాన్ని నేను ఉపాసన చేస్తున్నాను మరి అధ్యాత్మంలో ఉంటుంది అది కూడా అధ్యాత్మం జీవనహేతు ప్రాణ పుట్టుకుండడానికి కారణమైనటువంటి గాలి పీల్చే గాలి పీల్చిపెట్టే గాలి అది ప్రాణశక్తి ప్రాణశక్తి అనుకోండి గాలి గాలి బయటగా లోపల ఉంటే ప్రాణశక్తి ఈ రెండు ఒకటే తమేకీకృత్య రెండు కూడా ఒకటే ఒకటిగా చేసి ఉపాసన అంటే ఉపాసన అంటే అధిభూత అధిదైవములు అధ్యాత్మంలో అవ్వాలి అది ఉపాసన భేదం ఉండకూడదు అభేదంగానే ఉపాసన చేయాలి ఉపాసన అంటే అర్థమేది ఇప్పుడు లలితోపాసన చేస్తున్నాను లలితాదేవి నా ఎందు అధ్యాత్మం ముందు గలదు అని ఉపాసన చేయాలి ಇದನ್ನು ಅಶುಭ ಗುಣ ವಿಶೇಷಣವನ್ನು ಬರೆದಿದ್ದಾರೆ ಅಶುಭ ರಾಣಾ ತಕಸ್ತ್ರಿಯವನ ದೇಹದಿಂದ ಇತಿ ಇತಿ ಅಶುಭ ಗುಣೋ ಎಂದರೆ ಅಶುಭನೆ ಪ್ರಾಣವು ಯಾವಾಗಾದ್ರೂ ರಾಣಾ ಅಂತ ತಿಬಿಟ್ಲಾದೆ ಅದಕ್ಕೆ ಅದಕ್ಕೆ ಆ ರಾಣಾ ಅಶುಭವೇನದೇ ಗುಣ ಅಷ್ಟಾಜನ್ಕಿ ಚಬನ್ದಸೆ ಗಾನಕಿ ಅದೆ ಗುಣೋ లోపల ఉండే ప్రాణశక్తికి కూడా పశువు అనేది గుణం ప్రాణశక్తికి ప్రాణమే గుణం దాని అదే గుణం ఆ విధంగా ఉపాసన నేను చేసుకున్నాను ఇంకా ఉపాసనా ఫలాన్ని విప్రమిస్తుంది సయ ఏతమేవ ఉపాస్తే సర్వం హైవాస్మిన్ లోకే ఆయు ఈ విధంగా ఆ శబ్ద పురుషుని ఎవరైతే ఉపాసనాడో వాడు ఈ లోకంలో మొత్తం ఆయుర్దాయాన్నంతని పొందుతాడు మొత్తం ఆయుర్దాయం అంటే ఎంతంటే వంద సంవత్సరాలు మొత్తం కోటి సంవత్సరాలు కాదు నీకు జీతం మొత్తం ఇస్తున్నాను అంటే అర్థం ఏంటి వాడికి రావాల్సిన జీతం ఉంటుందో అంతా ఇస్తున్నాను ట్రెజరీలో ఉన్న సొమ్మంతా ఇస్తున్నాను అలాగే సర్వ సర్వమైన ఆయుర్దాయము పొందుతుంది అంటే సర్వమైన ఆయుర్కార్యం అంటే ఉండలేదు అది మీరు కొంతమందికి అది కావాలి వేలు బతకాలని ఉంటుంది అదే ఒడ్డు లేకుండా కట్టుబడుతున్న పట్టుకుని నడుస్తూ ఎందుకు ఉండలేదంటే పోలండి ఈరోజు భద్రానికి వచ్చింది కట్టుబట్టుకు నడిస్తేనే పోనీ ఎవరో చేపట్టుకు నడిపిస్తారు కాబట్టి నుంచి ఐదు కూర్చుంటే కూడా టీవీ చూడొచ్చు ఏమి బతకం బతకపోతే ఏముంది అని కొంతమంది ఎక్కువ ఉండగానే కోరుకుంటారు వాళ్ళకి ఉపాసన ఉపకరిస్తుంది ఇంకా ఫలం ఏమిటంటే నైనం పురా అంటే వీడికి నిర్దేశించిన సమయం వచ్చి లోపులో వీడి ప్రాణం ఎక్కడికి పోదు అంటే ఏదో బస్సు యాక్సిడెంట్ అవి అయ్యి ఊరి ఇంకా ఇంకా పదిహేడు బతుకుతారనుకున్నా అప్పుడే పోయాడా అన్నట్టుగా వాళ్ళు అకాల మృత్యు అనేది ఉండదు ఉపాసన భాష్యకారులు తస్య ఫలం ఆ ఉపాసనకి ఫలం ఏమిటి ఈ లోకంలో మొత్తం ఆయుర్దాయం ఉందని పొందుడు పొందుడు అది ఫలం నేను వందేళ్ళను ఆయన అది అంటలేదు ఆయన ఇంకో వెలుక పెట్టారు ఈ మొత్తం ఆయుర్దాయాన్ని యతో వాప్తం కర్మణ ఆయు కర్మ ఫల పరిచ్ఛిన్న కాలాత్ పురా పూర్వం యోగాదిభిమానమీ ఏనం ప్రాణో నజహాది ఇది ఫలం అంటే ఉపాసన ఎవరు చేయరు చాలా మంది చేయరు ఎందుకంటే వీడు పూర్వక పూర్వకర్మ ఎంత చేసుకున్నాడో ఆ కర్మను బట్టి వీడికి ఆయుర్దాయం ఎంత ఉందో ప్రారంభ కర్మ అంటారు ఆ ప్రారంభ కర్మను బట్టి వీడికి ఆయుర్దాయం ఎంత ఉందో అంతే పొందుతారు వందేళ్ళు కాదు అంతకు ముందు పోడు అంతకు ముందు పోవడం అంటే ప్రారంభ కర్మను బట్టి వచ్చింది కదా పోవడం ఎలా చెప్తావు ఇంకా ఉపాసన గొప్పతనం ఏమిటి అక్కడ ప్రారంభ కర్మను బట్టి వచ్చి ఆయుర్దాయాలు అంటే ఒకవేళ ఏ క్యాన్సర్ లాంటి వ్యాధి వచ్చినా కూడా క్యాన్సర్ వచ్చి చచ్చిపోయిన చచ్చిపోయినా వీడు చచ్చిపోడు హృదయం వచ్చినా పోడు క్యాన్సర్ వచ్చినా పోడు ఏ వ్యాధి వచ్చినా పోడండి అలాగే ఉంటాడు ఆ ప్రారంభ కర్మ జీవితాలు వచ్చిన ఆయుర్దాయం అంతా అంతా చేస్తాడు అది ఫలం మరి ఇలాంటి ఫలాన్ని కూడా కొన్ని వాళ్ళు ఉంటారు బాధపడ్డా సరే బాధపడాల్సిందే జీవించి ఉండాల్సింది ఇప్పుడు ముదిమనవాడు పుట్టే కానీ నేను చచ్చిపోకూడదు ముదిమనవాడు పుట్టానంటే వాళ్ళ మనవాడు పెళ్ళాడా ఆవిడ గర్భవం ఇవ్వాలి అప్పుడు కదా అది అది అమ్మాయి కాకుండా అబ్బాయి వాళ్ళు ఎన్ని కండిషన్ వస్తుంది అంతవరకు అన్ని సమస్యలు సంసారంలో ఉండే ఆకాంక్షలు ఇలాగే ఇవి ఈ ఆకాంక్షలు ఇవన్నీ చిత్రంగా ఉన్నట్టు మీకు అనిపిస్తుంది ఎందుకంటే మీరు పదేళ్ళ నుంచి అలా ఉన్నట్టు మీకు అలా అనిపిస్తుంది కాదు మీరు ఎది దాటి బయటకు వెళ్ళి రోడ్డు మీదకి వెళ్తే జనాల ఆకాంక్షలన్నీ ఇలాగే ఉంటాయి ఉపాసన కూర్చున్నాయి సహోవాచకార్య ఉంచండి ఈరోజు